మంగమ్మ ఏడు కారణం బాబు ఏడు దిగులుగా కూర్చున్నావేంటి బాబా మా యజమాని జైలుకి వెళ్ళిపోండి కదా బాబు ఆహా మీరు అందరు పుణ్యం కట్టుకోనరు సరే గాని ఇంతకి మీ ఆయన జైలుకి పంపించింది నేనే కదా ధర్మం చేసిన బాబు నాతో ఒక పాటకి డాన్స్ చేయలేమంగా నువ్వు చేస్తాను బాబు మా యజమాని నిడిపించేస్తావా తప్పకుండా మీ ఆయన ఇడిపించి తీసుకొస్తాను తప్పనిసరి నేను డాన్స్ చేస్తాను బాబు చేస్తావు కదా మరి అలా అలా నువ్వు డాన్స్ చేస్తే ముసలవాడిని కదా నేను ఇలా ఇలా డాన్స్ చేస్తాను అలాగే అలాగే డాన్స్ చేద్దాం నల్లజల కరి మక్క నా నల్లజల కరి మక్క నల్లజల కరి మక్క నా నల్లజల కరి మక్క నల్లజల కరి మక్క నా నల్లజల కరి మక్క రూపాయి కావాలా రూపాయి చిల్లర కావాలో పిల్ల రూపాయి కావాలా రూపాయి చిల్లర కావాలో పిల్ల రూపాయి కావాలా రూపాయి చిల్లర కావాలో పిల్ల రూపాయి కావాలా రూపాయి చిల్లర కావాలో పిల్ల రూపు రేఖలను చూస్తే రూపాయి ఎందుకో రూపాయి చిల్లర ఎందుకో రూపు రేఖలను చూస్తే రూపాయి ఎందుకో రూపాయి చిల్లర ఎందుకో నలజల కరి మక్క నా నలజల కరి మక్క నలజల కరి మక్క పిల్ల పావులు కావాలా పావుల పువ్వులు కావాలో పిల్ల పావులు కావాలా పావుల పువ్వులు కావాలో పిల్ల పావులు కావాలా పావుల పువ్వులు కావాలో పిల్ల పాదాలు చెంతనుంటే ఎందుకో పావుల పువ్వులు ఎందుకో పాదాలు చెంతనుంటే పావలెందుకో పావుల పువ్వులు పువ్వులెందుకో నలజల కరి మక్క నా నలజల కరి మక్క నా కరి మక్క నలజల కరి మక్క చీరలు కావాలా అసలుకు చీరలు కావాలో పిల్ల చీరలు కావాలా కావాలా సిరుకు చీరల కావాలో పిల్ల చిరునవ్వుల మమ్మ చూసి చీరలెందుకో సిలుకు చీరలెందుకో చిరునవ్వుల మమ్మ చూసి చీరలెందుకో సిలుకు చీరలెందుకో నలజల కరిమక్క నా నలజల కరిమక్క నలజల నాయుడు కావాలా నీకు కర్మ కావాలో నాయుడు కావాలా నాయుడు కావాలా నీకు కర్మ కావాలో నాయుడు కావాలా ముసలి కారణం ఎందుకో నాన్నకు సన్నమైతే నాయుడెందుకో ముసలి కారణం ఎందుకో